మనమందరము అల్లాహ్ యొక్క మాటలు వినడానికి మన జీవితంలో ఆచరించడానికి మరియు పరలోకంలో దీన్ని ఫలితం పొందడానికి మనం ఇక్కడంతా జమ అయ్యాం మనము చిల్లర తీసుకుంటున్నప్పుడు నోట్లను బాగా చూసుకుంటాం ఇవి మళ్ళీ నాకు చెల్లుతాయా లేవా చాలామందిలో పది రూపాయలు బిల్లది అపోహ ఉంది గవర్నమెంట్ ఏమో బ్యాంకులు ఏమో ఇస్తున్నారు తీసుకునే వాళ్ళు మా ఊర్లో తీసుకోరయ్యా ఇది అంటే అదేమో కరెక్టే సత్యమే కానీ ఇది మా ఊర్లో పోదే మన దగ్గర చెల్లదే చెల్లదు చెల్లరు చెల్లదు అంటారే ఇది మళ్ళీ చెల్లుతుందా లేదా మనిషికి నా అవసరానికి ఇది పనికి వస్తుందా లేదా అదేవిధంగా భయ్ మనం ఇక్కడ నమాజ్ చేస్తున్నాము అల్లా మార్గంలోకి వస్తున్నాము మంచి కార్యాలు చేస్తున్నాము దాన ధర్మాలు చేస్తున్నాము కానీ ఇది చెల్లుతాయా లేవా పది రూపాయల బిల్ల గురించి మనం చింతన చేస్తాము సత్యమయ్యా ఇది కానీ చెల్లదు మన చేసే యొక్క పనులలో జీవం రావాలి అంటే ఇది చెల్లు కావాలా అల్లాహ్ ఒప్పుకోవాలా మన నమాజ్ మన యొక్క జికర్ మన చేసే దాన ధర్మాలు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాం ఈ మంచి కార్యాలు మనకు ఫలితాన్ని ఇవ్వాల సమాధిలోకి వెళ్ళగానే మన కర్మ మన కర్మల్ని మనం చూసుకుంటాం అరే నేను ఈ కర్మల్ని చేస్తున్నా ఈ ఆచరణ చేశాను కదా మరి నాకు ఈ పుణ్యాలు ఫలితాలు ఇవ్వాలా సమాధి యొక్క దండ నుంచి నా పుణ్యాలు రక్షించాలా పది రూపాయల బిల్ల కోసం చెల్లుతాదా చెల్లదా అని మనం ఆలోచించి తీసుకుంటాము నోట్లు బాగా చూసుకుంటాము ఇది చెల్లుతాదా లేదా పాతబడినాయా మరి మా యొక్క కర్మలు మా యొక్క పుణ్యాలు ఏ విధంగా ఉన్నాయి సరి చేసుకోవాలి కదా చూసుకోవాలా సహోదులరా మన కర్మలు మన పుణ్ మన యొక్క చేసే యొక్క ఆచరణలు అల్లా ఎన్నుకోవాలా దానికోసం మనం ఇక్కడికి వచ్చినాం ఇక్కడ మనం వచ్చినాము ఇక్కడి నుంచి మన పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు ఇవి మన జీవితంలోకి తీసుకుని రావాల ఆచరణలో వస్తేనే ఫలితం వినడం వల్ల వదిలేయడం వల్ల ఎటువంటి ఫలితం లేదు మన పెద్దవాళ్ళు చెప్పే ఉదయం భయాన్లు జరిగినాయి ఇన్షాల్లా ఇప్పుడు కూడా గురుగారు వస్తారు ఇన్షాల్లా భయాన్ని చేస్తారు కానీ మన గురుగారుల మాటలు మన పెద్దవారి యొక్క మాటలు మన జీవితంలో రా మార్పు రావాలా ఒక ఊరిలో ఒక స్త్రీ ఉన్నది ఆమె కొంచెం ధర్మం గురించి తెలిసిన ఆవిడ భర్త జీవితంలో దీని లేదు చాలా మొరటువాడు ఆమె చింతన చేసేది అయ్యో నా భర్త జీవితంలో దీని రావాలా ఈయనకు మహనీయులు యొక్క పెద్దవాళ్ళ యొక్క సభలో పంపించాలా ఏదో పెద్దవాళ్ళు చెప్పే రెండు మూడు మాటలు ఇతని హృదయాన్ని తగులుకుంటే ఇతని జీవితంలో మార్పు వస్తుంది ఈయన కూడా నరకాగ్ని నుంచి దూరం అవుతారు ఎవ ఎట్లా నా భర్త జీవితంలో దీని రావాలా అని ఆమె ఎదురు చూసేది ఈ ఆడన్న మన జమాతులు వచ్చి ఇంటికాడ పిలుస్తుంటారు భయ్ ఫలాన్ చోట భయానుంది ఉంది ఫలాన్ చో ఊర్లో బయాన్ ఉంది ఈమె భర్తకు ఉత్సాహంగా పంపించేదనమాట వచ్చిన తర్వాత మళ్ళీ అడిగేది ఏం హజరత్ గారు ఏమన్నారు ఏం భయాన్ జరిగింది ఎందుకంటే ఈయన వింటున్నాడా వినకుండా వస్తున్నాడా ఈమె రెడీ చేసి పంపిస్తుంది ఏడన్నా నాలుగు దావల కాట ఎవరన్నా కూర్చొని మాట్లాడితే వాళ్ళ మాటలు ఇతను నిమగ్నమైనాడా అని పరీక్షించేదనమాట అట్లాగనే ఒక ఊరిలో ఇస్తమ జరుగుతుంది అందరు పల్లెలకు అందరికీ చెప్పారు ఫలాన్ చోట భయాన్ అవుతుంది అందరు రండి ఈమె కూడా చాలా ఉత్సాహంగా తన భర్త పొలం నుంచి వస్తేనే బాగా వేడివేడి నీళ్లు పెట్టింది మంచి తెల్లటి గుడ్డలు టువాలా మళ్ళీ ఏం చేసిందంటే నా భర్తకు టైంపాస్ కావాలా కదా అని బాగా శనక్కాయలు బాగా వేయించి ఆ టువాళ్ళు కూడా వేసింది పాపం చింతన ఈమెలో ఈ శనక్కాయలు అయిపోయినంతవరకైనా వరకైనా కూర్చొని వస్తాడు కదా ఏ మాట నా భర్త హృదయానికి తగులుతాయి ఈయన జీవితంలో మార్పు వస్తుంది నిజంగా సోదరులరా అన్ని సమయాలు ఒకేలా ఉండవు ఎప్పుడో ఏదో ఒక మహనీయుని యొక్క మాటలు మన హృదయానికి అత్తుకుంటాయి అవి మన జీవితానికి మార్పు తెస్తాయి లేదంట మన మా మనము వేరే వాళ్లకు దీని గురించి చెప్పినామా ఒక్కొక్కసారి ఆ మాటలు మన జీవితంలో మార్పు తెస్తాయి మన మార్పుకు ఏ మాట మన హృదయాన్ని మారుస్తుందో తెలుదు ఆ విధంగా ఆమె కూడా కాంక్షించేది నా భర్త జీవితంలో మార్పు రావాలా అట్లా ఒకసారి భయానికి బాగా చెన చెనక్కాయలు బాగా కాల్చి టువాళ్ళు వేసి ఇచ్చింది ఏమండి నాకు తెలుసు మీరు తొందరగా తిరిగి వస్తారు కనీసం ఈ చెనక్కాయలు అయిపోయేంత వరకైనా కూర్చొని ఏమి కనీసం మూడు మాటలన్నా బాగా వినాలా ఏమి మళ్ళీ మూడు మాటలు వచ్చి నాకు చెప్పాలండి ఇంక అంతే కదా సరే ఈ చెనక్కాయలు అయిపోయేంత వరకు కూర్చుంటాను మూడు మాటలు బాగా శ్రద్ధగా విని మళ్ళీ వచ్చి నీకు చెప్తాను లేను సరేనండి ఇంకా బాగా హజరత్ గారు వేడివేడి నీళ్లు పోసుకొని తెల్లటి గుడ్డలు వేసుకొని టువాలలో చెనక్కాయలు వేసుకొని అంద వచ్చి కూర్చున్నారు చెనక్కాయలు తింటున్నారు తింటున్నారు భయాన్ని స్టార్ట్ కాలేదు ఏ మీనకు ఆనందం కనీసం చెనక్కాయలు అయిపోయిన త్వరగా కూర్చోమన్నది కదా అని ఇంకా చెనక్కాయలు అయిపోవడానికి వచ్చినాయి వంతలోనే హజరత్ వచ్చినారు వచ్చి ఈయన చూస్తున్నాడు మూడు మాటలు ఎప్పుడు అయిపోతాయా మూడు మాటలు నా భార్యకు చెప్పాలి కదా ఏం భయ్ అందరు వచ్చినారా అన్నారు ఎవరు భయ చెప్పింది భయం చేసిన హజరత్ చేయడానికి వచ్చిన ఆయన ఏం భయ్ అందరు వచ్చినారా ఈయన అనుకున్నాడు ఒక మాట రెండోది ఏం భయ అందరు కూర్చున్నారా రెండో మాట ఇంకా భయాన్ని మొదలు పెట్టాలనా ఆయన మొదలు పెట్టాలనా అన్నారు చెనికాయలు అయిపోయినాయి ఇంకా తెల్లటి టువాలు మళ్ళీ భుజం పైన వేసుకొని చెనికాయలు అయిపోయినాయి మూడు మాటలు వచ్చేసినాయి ఇంకా ఇంట్లోకి పోవడానికి మళ్ళీ లైసెన్సు లేకుంటే ఆయమ్మ మళ్ళీ గొనుగుతుంది ఇంకా టువాల వేసుకొని వాళ్ళు ఇంటికి బయలుదేరినాడు చీకటి పడిపోయింది ఆమె ఇంట్లో దొంగలు దూరినారు ఎవరింట్లో పోయి ఈయన ఇంట్లోనే ఇంకా ఈయన మూడు మాటలు కొంచెం మురోటు వ్యక్తి కదా నేను ఏడ మర్చిపోతాను ఏమని ఆతృతం ఇంకా తలుపులు తెరిస్తే నా భార్య అడుగుతుంది ఏది మూడు మాటలు చెప్పండి పోయిచ్చినారా లేడకి అడిగడి పోయిచ్చినారా మూడు మాటలు గుర్తు చేసుకుంటున్నారు తలుపులు కాడికి పోయి ఏమి నా భార్య అడిగితే నేను చెప్పాలా నేను ఏం పోయి అందరు వచ్చినారా రెండోది కూర్చున్నారా మూడోది మొదలు పెట్టాలి ఈమె పోతేనే ఇంట్లో దొంగలు పడినారు తలుపులు కాడిపోయి గట్టిగా అంటున్నాడు ఏం అందరు వచ్చినారా అన్నాడు అయ్యబ్బా దొంగలు ఏమన్నారు బో ఎవరో వచ్చినాడు కదరా మమ్మల్ని చూసినారు కదరా ఇంక ఉతుకుతాడు కదరా అని ఏం చేసినారు దాక్కున్నారు రెండో మాట ఏమి ఏం భయ్ అందరూ కూర్చున్నారా అబ్బా కూర్చున్నది కూడా తెలుసు మూడో మాట మొదలు పెట్టాలా అంటే తలుపులు తీసుకుని ఉరుకు ఉరుకు తలుపులు తీసుకొని ఉరుకు ఉరుకు ఈమె నిద్ర నుంచి గబాగబా లేచింది ఏడ తలుపులు ఎవరు ఏం జరిగింది ఈడ కూడా బిత్తురు పోయినాడు ఏం ఇంట్లో దొంగలు పడినారే ఈమె అడిగింది ఏం జరిగిందండి దొంగలు ఎట్లా పోయినారు నువ్వు చెప్పావు కదా కనీసం మూడు మాటలన్నా వినుమని ఆ మూడు మాటలు ఇక్కడ వాడినాడు అన్నాడు ఏమి ఏం భయ్ అందరు వచ్చినారా కూర్చున్నారా మొదలు పెట్టాలా ఆమె ఎప్పుడూ ఒక చింతన ఏమి ఉన్నది ఏ మాటలు నా భర్త జీవితంలో మార్పు తెస్తాయా ఈయన ఎట్లా మారతాడు ఎట్లా మారతాడు ఆమె ఆ మూడు మాటలకే ఆమె దీనికి గొప్పతనం తెలిపి ఆయన జీవితంలో మార్పు తెచ్చింది ఏమి చూడండి మూడు మాటలు మహనీయుల సభలో కూర్చొని మీరు ఏమి భయాన్ కాదు ఆ మాటలు మూడు మాటలు తెచ్చి మీరు ఇంకా పెద్ద ఆపద నుంచి మనము బయటపడ్డాం దొంగతనం నుంచి మనం బయటపడ్డాము ఒకవేళ మీరు అన్ని మాటలు మన పెద్ద వాళ్ళవి తీసుకొని ఆచరిస్తే మన ఇహలోక పరలోకం బాగా పడదండి భయాన్ కన్నా ముందు ఊరు ఊరికేవి భయాన్లోని మాటలు కావు మూడు మాటలు ఆచ వినడం వల్ల అవి మీరు నేర్చుకోవడం వల్ల ఎంత ఫలితమైంది السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد للہ وقفا وصلاة وسلام اللہ رسول کریم اما بعد بسم اللہ الرحمن الرحیم ولا عصر ان الانسان لفی خسر الا الذین آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر صدق اللہ العظیم صدر لارہ అల్లాహ తబారుకుతాల ఒకచోట తన గ్రంథంలో ఇలా తెలిపారు ఏ వ్యక్తి అయితే అల్లా యొక్క ప్రసాదములకు కృతజ్ఞత తెలుపుతాడో అల్లాహ తబారుకుతాల ఆయన కేటాయించిన ప్రసాదములలో అభివృద్ధి ప్రసాదిస్తారు ఇంకా ఇంకా అల్లాహ తబారుకుతాల ఎక్కువగా ఇస్తారు అల్లాహ్ మనకి ఇక్కడ జమా చేశాడు అల్లాహకు కృతజ్ఞత తెలిపామంటే అల్లాహ్ మనకు ఇంతకంటే అధికమైనటువంటి మరెన్నో వరాలు అల్లా మనకు ప్రసాదిస్తారు ముఖ్యంగా అల్లా అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదిస్తారు వినే భాగ్యం అల్లా మనకిచ్చాడు కృతజ్ఞత తెలిపాలా అల్లా ఈ సభలో కూర్చునే భాగ్యం ఇచ్చాడు వాళ్ళ కృతజ్ఞతలు అల్లా తాలా అమలు చేసే భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తారు ఒకటి వై ఈ సభలలో కూర్చోవటం వల్ల రావటం వల్ల ఇలా అంటున్నాను అనుకోకండి ఏ లాభం లేదు అంటాను నేను ఈ సభలో రావటం వల్ల కూర్చోవటం వల్ల వినటం వల్ల ఏ లాభము లేదు మరి ఏ లాభము లేనప్పుడు ఇంత వేలాది జనం ఇంత ఖర్చు ఇంత కృషి ఏ ఎందుకు చేయాలా ఎంతో ప్రయాసపడి కష్టపడి మనమంతా జమ అయ్యాం కదా మరి ఎందుకు జమ కావాలా లాభం లేనప్పుడు ఇదే విషయం నా గురువారు యూసుఫ్ రహమతుల్లా అలా వారు ఒక మాట చెప్పారు ఆయన చెప్పిన విధానం ఎలా ఉందంటే చాలామంది అనుకుంటారు జమాతులు నాన్నెళ్ళు వెళ్తే బాగుపడతారని నేనంటాను ఏం బాగుపడరు దాని వివరణ ఇలా తెలిపారు అల్లా మార్గాన జమా కావటం అల్లా మార్గాన వెళ్ళటం ఎలాంటిదంటే ఒక కృషి ఒక మెహనత్ ఒక పని ఓ పొలం ఉంది దాని పక్కన దాదాపు ఒక రెండు మూడు ఎకరాలు బంజరు ఉంది అంత గుంతలు చెట్లు రాళ్ళు ఉన్నాయి పంట అస్సలు రాదు వస్తుందా భయ్ యువకుడు ఏం చేశాడంటే ఆ భూమి మీద బాగా మెహనత్ చేశాడు కృషి చేశాడు ఓ నాన్నెళ్ళు రేయిం బవలు కష్టపడి ఆ రెండెకరాలను సాలుకు తెచ్చాడు చెరువు మట్టి తోలాడు మంచి మట్టి కాలువ కూడా తీసుకొచ్చాడు నీళ్లు కూడా కట్టాడు ఇప్పుడు పంట వస్తుందా లేదా ఏమంటారు వై రాదు రాదు అది అర్థం కాలే ఎందుకు రాదు అంటే కష్టం మాత్రం పడ్డాం ఒక చిన్న పని చేయాలి ఆ భూమి విత్తనాన్ని తీసుకోలే అంత వేస్ట్ అయిపోయిందా లేదా అదే ఆ కాసింత పని ఆ విత్తనం అనేది ఆ భూమి స్వీకరిస్తే మంచి లాభం వస్తుంది కష్టం మాత్రం నాన్నెళ్ళు పడ్డాడు ఆ ఒక్క విత్తనం వేయాల దానివల్ల లాభం దక్కలే ఇదే విధంగా సోదరులారా రెండు రోజుల నుంచి ఇస్తే మా జరుగుతుంది ఇళ్ళల్లో సుఖంగా ఉండే వాళ్ళం వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఇబ్బందిగానే ఉంది కదా కష్టపడుతున్నాం కదా ఈ కష్టానికి ఫలితం విన్నాం కూర్చున్నాం తిరిగాం బజార్లు బాగున్నాయి అన్నం బాగుంది ఏం ఇస్తమ్మా బాగా జరిగింది అబ్బాబ్బా ఏం జనం ఏం జనం ఏం జనం అదే చెప్పేది పోయి ఇష్టం బాగా బ్రహ్మాండంగా జరిగింది ఏం జరిగింది పోయి బిర్యానీలు ఉన్నాయి పోయి బా అలహందుల్లా ఏం జనం ఏం జనం ఏం జనం అరే ఇష్టమ జనం జమ అయితే సక్సెస్ ఇష్టమ జమ అయితే అరే బాయ్ భయాన్లు భయాన్లా ఏం చెప్పాలండి బాగా చెప్పారు భయాన్లు అచ్చా భయాన్లు కూడా బాగా జరిగినాయి ఏదో రెండు మాటలు ఏమన్నా తీసుకున్నావా అంటే విన్నాను తీసుకోలే ఏమైంది విన్నాను కానీ తీసుకోలే అదే జరిగింది ఇక్కడ అదే జరిగింది పొలం మీద దాదాపు నా నిల్లు పని జరిగింది కానీ ఆ విత్తనం ఉందే అది తీసుకోలే మరి ఇక్కడ మాటలు వినటం కాదు ముఖ్యం తీసుకున్నానా ఇందాక మా తమ్ముడు చెప్పాడే దొంగల కదా మూడు మాటలు మీరు కూడా మూడు మాటలు పట్టుకుపోతారా అలా అంగీకరించుగాక కొన్ని మాటలు మీ ముందు దువా చేయండి అల్లా ప్రత్యేకంగా నాకు అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ప్రతి భయాన్లో ఎవరు చేసినా మా పిల్లోడు భయాన్ని చేసిన ఒక మాట మాత్రం మీరు ఖచ్చితంగా వింటూనే ఉన్నారు అదేంటి భయ్ ఎవరి జీవితాలలో దీని ఉంటుందో కామయాబ్ అంటే కామయాబ్ అంటే వాళ్ళ జీవితం ఫలితం పొందారు పాస్ అయ్యారు ఎవరి జీవితాలలో దీని లేదో నాకాం ఫెయిల్ అయ్యారు వింటున్నాం కదా దీనంటే ఏంటి భయ్ ఆచరణ ఆచరణ రావాలంటే నమ్మకం కొత్త మాటలు కావి ఇవి పాత మాటలే దీనంటే ఆచరణ అమలు చేయటం అమలు చేయటం అమలు చేయాలంటే నమ్మకం కావాలి నమ్మకం లేకపోతే ఎవడు ఏ పని చేయడు నమ్మకం ఏ ఆచరణ మరణం తర్వాత అల్లాహ తబారుకు తాలా మనతో రాజీ కావాలా అల్లా మనకు స్వర్గం ప్రసాదించాలా ఈ నమ్మకం దానికి ఆచరణ ఏంటి అల్లా చెప్పినట్టు నడుచుకోవాలా ప్రవక్త వారు చెప్పినట్టు నడుచుకోవాలా అల్లా మరియు ప్రవక్త వారు చెప్పినట్టు నడుచుకుంటే పరలోకనందు మంచి భవిష్యత్తు ఉంది ఆ నమ్మకం ఉండాల ఆ నమ్మకం ఉన్నప్పుడు అల్లా మరియు ప్రవక్త వారు చెప్పినట్టు ప్రపంచంలో నడుచుకుంటాడు ఆ నమ్మకం లేకపోతే ఇష్టానుసారంగా బ్రతుకుతాడు ఇష్టానుసారంగా బ్రతకడానికి మనం స్వతంత్రులం కాం లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా ఈ బానిస సంఖ్యలు మనం మన చేతులారా వేసుకున్నాం బలవంతాన ఎవడన్నా వేశాడా ఫస్ట్ ఇది అర్థం కాలే మాకు బై ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా ఏ ఒక్కరిని లేపి అయ్యా దీని మాట ఏంటో చెప్పండి దీని తెలుగులో అర్థం చెప్పండి అంటే ఏమంటారు ఏం చెప్తాం బై లా ఇలాహా ఇల్లల్లా చెప్పండి అర్థం అల్లా తప్ప ఏ ఆరాధ్యుడు లేడు ముహమ్మదు రసూలుల్లా ముహమ్మద్ సల్లల్లా అలైవల్లం అల్లా తరపున పంపబడిన ప్రవక్త ఇదే కదా మనంతా చెప్పేది కరెక్టే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి లాయిలా హైలల్లా అల్లా తప్ప ఏ ఆరాధుడు లేడు అంత దూరం అర్థం కాకపోతే దాని షార్ట్లో ముక్తసరిగా అర్థం చెప్తాను వినండి లాయిలాహ ఇల్లల్లా నాతో ఏమీ కాదు షార్ట్ చెప్పాను నేను నాతో ఏమీ కాదు నేనేం చెయ్యలేను ఇల్లల్లా అన్నీ చేసేవాడు ఆయన నాతో ఏమి కాదు నాతో ఏమి కాదు మీతో ఏమి కాదు ప్రపంచంలో ఎన్ని శక్తులైతే ఉన్నాయో వీటితో ఏమీ కాదు ఎవరితో అవుతుంది భయ్ అల్లాహతో అవుతుంది ఇది లా ఇలాహ ఇల్లల్లా ఎవళ్ళతో ఏం కాదు మరి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే నాతో ఏమి కాదు అంతా అల్లాహ్ నీతోనూ అవుతుంది నేను దాసుణ్ణి దాసుడితో ఏమి కాదు చేసేవాడంతా ఎవడు యజమాని అల్లా నేను దాసుణ్ణి నువ్వు యజమాని మనం దాసులమని అల్లా యజమానని మనం మన మనసులో తీర్మానించుకున్నామా నేను దాసుణ్ణి పోయి నాతో ఏమీ కాదు పోయి అంతా చేసేది అల్లా పోయి అల్లాతోనే అవుతుంది భయ్ సోదరులారా నేను చేస్తే అవుతుంది నాతో అవుతుంది పైసలతో అవుతుంది పొలాలతో అవుతుంది మనసులో అదుందా అల్లాహతో అవుతాదుందా రేపు చచ్చిన తర్వాత సమాధులు కూడా అడిగేది ఇదే జవాబు మేము నేర్చుకున్నది రాదు మా మనసుల్లో ఏముందో జవాబు వచ్చేది అదే నా మనసులో ఏముందో జవాబు వచ్చేది అది మనసులో రావాల్సిందేది అన్నీ తీసేసి అన్నీ తీసేయాల ఎవరితో ఏమీ కాదండి ఎవరితో అవుతుంది పోయి అల్లాహతో అవుతుంది ఆయన ఏం కోరుకుంటే అవుతుంది ఆయన ఏం చేయాలనుకుంటే అవుతుంది మొత్తం ప్రపంచమంతా ఒకటి చేయాలనుకున్నారు ఆయన ఒకటి తలిచాడు ఆయన తలిచింది అవుతుంది తప్ప ప్రపంచమంతా ఏం తలిచినా ఏం కాదు మొత్తం ప్రపంచమంతా ఓ దాన్ని ఆపాలనుకున్నారు అల్లా దాన్ని తీసుకురావాలనుకున్నాడు అల్లా ఏం కోరితే అదే అవుతుంది మూసా ప్రవక్త వారికి మొత్తం ప్రపంచం అడ్డుపడింది ఆయన ప్రపంచంలో రాకూడదని మహామహులు అడ్డుపడ్డారు రాజులు మంత్రులు జనం మొత్తం అడ్డం పడ్డారు ఆయన రాకూడదు భూమి మీదకో రాకూడదు అల్లా తలిచాడు ఆయన రావాలా వచ్చాడా లేదా చరిత్ర గుర్తుంది కదా జనమంతా చక్రం రాజు మంత్రులు మొత్తం ప్లాన్ చేశారు రానియకుండా చూడండి భయ్ ఆయన రావాలనుకున్నాడు ఆయన వచ్చాడు సోదరుడారా మనలో నాటుకుపోవలసిన మాట ఒక్కటే నాతో ఏమీ కాదు నాతో నేనేం చేయలేరు చేసేవాడెవడు అల్లా అల్లా ఎప్పుడైతే మా మనసులో ఆ మాట వస్తుందో నాతో ఏమీ కాదని పొలంతో అవుతాదంటున్నావు దుకాణంతో అవుతాదనుకుంటున్నావు దుకాణంతో ఏం కాదు పోయి అన్నప్పుడు దుకాణం వదలడం సులభం అవుతుంది దుకాణంతో అవుతుంది అంగడితో అవుతుంది అన్నప్పుడు అంగడి వదలడం కష్టమవుతుంది పొలంతో అవుతుంది అన్నప్పుడు పొలం వదలడం కష్టమవుతుంది అల్లా అంటాడు నువ్వేమంటావు లా ఇలాహ ఇల్లల్లా అంటావా హిల్లల్లా అంటావు అంటే దేవుడా నాతో ఏం కాదు అంతా నీతో అంటున్నావు కదా నా మనసులో ఎవళ్ళడు నువ్వే అంటున్నావు కదా నీ మాట సత్యమా ఏం భయ్ ఆయన మాట చూస్తాడా మనసు చూస్తాడా వీడు అంటున్నాడు మాట ఏమంటున్నాడు దేవుడా చేసేదంతా నువ్వే నా పొలంతో ఏం కాదు నా అందరితో ఏం కాదు ఆయన అంటాడు ఓహో మాటలు చెప్తే నేను నమ్ముతానంటావా అమ్మా సరే దా చూద్దాం ఆయన పరీక్షించటానికి పెట్టాడు ఏది నమాజ్ ఏం పెట్టాడు పోయి నమాజ్ చాలామంది అనుకుంటారు నమాజ్ ఎందుకు పోయి ఏంటది ఆ మసీదుకు పోతేనేనా మనసులో ఉంటే చాలు కదా అల్లా భయం ఆయన అంటాడు అల్లా మీద నమ్మకం మనసులో ఉంటుందండి నమాజ్కు రావాలా బై నమాజు గురించి చాలామంది మనసులో ఇదే ఆలోచన ఉంది రాలేకపోవటానికి మెయిన్ కారణం ఒకటేంటంటే నమాజు గురించి ఆలోచన నమాజుకు చాలా ఏమంటారు చిన్న చూపు అంటామే ఏముంది పోయి నమాజులో ఏముంది పోయి నమాజులో ఏముంది నమాజులో సరే ఏముందంటున్నారే బై నమాజు నేను దాసుణ్ణి అని అల్లాహ్ ఎదుట చెప్పాను కదా నా దాసత్వానికి రుజువు చేసుకునేటటువంటి అవకాశమే నమాజ్ అర్థమైందా బై నేను అల్లా ముందేమంటున్నాను అల్లా నేను దాసుణ్ణి నువ్వు యజమానివి మరి నేను దాసుణ్ణి అని అల్లా ముందు ఒప్పుకున్నప్పుడు నా యొక్క దాసత్వాన్ని రుజువు చేసుకునేటటువంటి అవకాశం నమాజ్ నమాజ్ అల్లా అందరితో ఏం కాదంటున్నాను రుజువు చేయాలి కదా అంటే అల్లా తాల ఐ నమాజులు ఐదు సమయాన పెట్టాడు ఒక్క పూట పెట్టలే ఆయన పరీక్ష ఇది నేను ముఖ్యమా నిద్ర ముఖ్యమా నీకో అయ్యా యజమాని నువ్వు నువ్వే ముఖ్యం వదిలేసిరా నేను చాలా మార్లు భయాల్లో నా కళ్ళతో చూసిన విషయాన్ని చెప్తూ ఉంటాను బంధువుల్లో ఒకరు బట్టల షాప్లో పనిచేస్తాడు అబ్బాయి గుమాస్తా మధ్యాహ్నం అన్నాన్ని కూర్చున్నాం వాడు అన్నం కలుపుతున్నాడు బయట యజమాని బండి హారన్ కొడుతున్నాడు వీడికి హారన్ మడతపోయింది యజమానిదేని ముద్ద కలిపినాడు తీసుకోవాలా కదా వదిలేసి నోటి కాడ ముద్ద పెట్టేసి లేస్తే భార్య కోపం వచ్చింది మన ఇళ్ళలో అంతే కదా ఆడోళ్ళకు చాలా కోపం వేస్తుంది ముద్ద అంటే అన్నం మీద నుండి లేస్తే ఆమె కోపం వచ్చి బుద్ధిందా అనికో అన్నం మీద నుండి లేస్తావా అంది ఆమె వీడమన్నాడు తెలుసా నాకు కాదే నీకు లేదు బుద్ధి పిలిచేదేవాడే యజమాని ఆయన లేకుంటే ఈ ముద్ద ఎక్కడదే ఆ యజమాని పెడుతున్నాడు అన్నాడు ఆడ చెప్పింది కరెక్టా కాదా ఏమంటున్నాడు బుద్ధి నీకే లేనిది నాకు కాదు ఈ ముద్ద యజమాని ఆయన లేకుంటే ముద్ద ఎక్కడదే ఆయన పెడుతున్నాడే అంటే ఈ యజమాని అర్థమైపోయాడు యజమాని పిలిస్తే నోటికాడ ముద్ద కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంటే నేను గుమాస్తా ఇతను యజమాని అర్థమైంది కానీ ఆ యజమాని అర్థం కాలేదే యజమాని అల్లా అర్థం కాలే అజాన్ ఇస్తే మా హుసేనేలే అజాన్ ఇచ్చేది ఎవడిస్తాడు మా మోజన్ గాడు వాడు ఎప్పుడు ఇచ్చాడు వాడి పనిపాట ఏంలే వాడు ఇస్తుంటాడు అంతే అరే అల్లారా పిలుస్తుండేది అది హారన్ అల్లాదిరా అంటే అర్థం కాయా ఎవరిది హారినది అల్లాది వాడికి అర్థం కాలే ఏం చెప్తున్నాడు మా హుసేని గాడేలే ఎప్పుడు వాడు ఇస్తుంటాడు వాడు అంతే వాడు అర్థం ఇస్తూనే ఉంటాడు వాడు ఏం పని పాట ఏం లే వాడికి అర్థమైందా అంటే సోదరులారా ప్రాపంచిక యజమాని అర్థమయ్యాడు ఆ యజమాని అర్థం కాలే నేను దాసుణ్ణి అన్నప్పుడు దాసుడి జీవితం ఎలా ఉంటుంది చూడండి భయ్ ఆయన పిలిచినప్పుడు జవాబు ఇవ్వాలి పని చేసుకు ఉంటాం పని చేస్తూ ఉంటాం యజమాని పిలిచాడు ఏం చేయాలా పని పక్కన పెట్టాలా యజమాని పిలిచినప్పుడు అయ్యా హాజరు అయ్యా నేను హాజరండి వచ్చానండి ఇదే విధంగా మనం అంగట్లో ఉంటాం యజమాని పిలుస్తాడు అంగడి వదిలేసి అంగడి మూతేసి ఎడికి రావాలా మసీదుకు రావాలా పొలంలో పని చేసుకుంటున్నాను పొలం వదలాలా మసీదుకు రాలేను ఆ పొలంలోనే కాస్త టవాలా పరిచేశాను నమాజ్ చేసుకున్నాను అల్లాహ్ తాలా పూర్తి భూమిని మసీద్ చేశాడు మనకు మసీదుకు వచ్చేటటువంటి మనకు మసీద్ దూరం ఉంది రాలేకపోతున్నాం ప్రయాణంలో ఉన్నాం కొండల్లో ఉండని అడవిలో ఉండని ఎక్కడైనా ఉండని నమాజ్ మాత్రం విడిచిపెట్టకూడదు నమాజు వదిలేశానంటే అర్థం ఏంటి యజమాని మాటను ధిక్కరించాను ఇలా ఇలా ఇల్లల్లా ఇది మాట కదా వాగ్దానం ఇది ఒకటి అది తెగిపోతుంది అది భాష అంటమే భాష వాగ్దానం అది తెగిపోతుంది ఎప్పుడు నేను బానిసనని అల్లా ముందు వాగ్దానం చేశాను బాస చేశాను ఆయన పిలిచాడు నేను రావడం లేదంటే ఆయనకు మనకున్న మధ్య సంబంధం తెగిపోతుంది మీరు బాగా ఆలోచించండి నమాజ్లో వచ్చి రాగానే ఏం చేస్తాం భయ్ మనం నమాజ్ చేస్తున్నాం కదా అందరం రాగానే చేసే మొదటి పని ఏది నమాజులు నిలబడగానే ఏం చేస్తాం భయ్ చేతులు ఎత్తేస్తాం ఏం చేస్తాం భయ్ చేతులు ఎత్తేస్తాం చేతులు ఎత్తడం అర్థం ఏంటి అర్థం కాలే మాకు ఎందుకు చేతులు ఎత్తుతాము ఆయన అల్లాహ్ అక్బర్ అన్నారు చేతులు ఎత్తాలా ఎత్తేస్తున్నాం అంతే కదా ఎందుకు చేతులు ఎత్తుతున్నావు అరే వాడు చేతులు ఎత్తేసాడ్రంటే పని ఏంటి అర్థం ఏంటి మీ గ్రామాలలో అరే వాడు చేతులు ఎత్తేసాడ్రంటే అర్థం ఏంటి చెప్పండి నాకు అయిపోయింది అదే కదా నాతో ఏమీ కాదయ్యా ఇంకా నేను చేతులు ఎత్తేసాను ఈడు కూడా మసీదులోకి వచ్చి అల్లా ముందు చేతులు ఎత్తేస్తాడు నాతో ఏం కాదు అల్లా అంత నీతోనే అల్లాహు అక్బర్ అక్బర్ అంటే నా పొలం గొప్ప కాదు నా అంగడి గొప్ప కాదు నా శక్తి గొప్పది కాదు గొప్పవాడెవడు నీవు వల్ల గొప్పవాడివి నీవు అల్లాహు అకబా రెండు చేతులు ఎత్తేస్తాడు నాతో ఏమీ కాదని చేతులు కట్టుకొని కూడా మళ్ళీ అంగడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు నేను వదిలేసి వచ్చేసానే ఏడికి అంగట లాభం అవుతుందో నష్టం అవుతుందో ఎవడెంత జోబులు వేసుకున్నాడు అంగట్లో అంగడితో ఏమి కాదు అల్లా నీతో అవుతుంది బై బాగా ఆలోచించండి అల్లా ముందు నిలబడి కూడా అబద్ధం ఆడుతున్నాం అల్లా ముందు ఉన్నప్పుడు కూడా అబద్ధం ఆడుతున్నావు అల్లా నువ్వు గొప్పవాడు ఉంటున్నావు కానీ మనసులో మాత్రం నా పొలమే గొప్పది నా అంగడే గొప్పది బాయ్ ఒక విషయం బాగా ఆలోచించండి నమాజ్ చాలామంది నమాజ్ ఏముంది అంటారు ఓ గురువారు ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు ఒకడు బంగారం అమ్మడానికి వెళ్ళాడట బంగారు కొనేవాడేం చేశాడంటే ఇతను తీసుకొచ్చిన బంగారాన్ని వాడి దగ్గర ఉంటుంది గీటు రాయి ఆ రాయి మీద ఒకటి రెండు మూడు నాలుగు ఓ ఎనిమిది పది గీతలు వేశాడంట వేస్తారా లేదా గీతలు వేశాడు తూకం వేశాడు నీ బంగారానికి ఇంత విలువ అన్నాడు ఈ రేట్ వస్తుంది నీకు ఇంత ధర వస్తుంది వాడేమంటున్నాడంటే అయ్యా ఎనిమిది గీతలు ఉన్నాయే దానికి రేట్ ఏంటి అంటున్నాడు అర్థం కాలే అని చెప్పిన మాట వీడు బంగారం తెచ్చాడండి వాడేం చేశాడు బంగారానికి తీసుకొని గీట మీద గీతలు వేసుకున్నాడు ఎన్ని గీతలు వేశాడు ఎనిమిది గీతలు వేసుకున్నాడు బంగారం తూకం వేశాడు నీ రేట్ ఇంత అన్నాడు వాడు బంగారం ఏమంటున్నాడు అయ్యా ఇది కరెక్టే లేని ఆ గీతలకు రేట్ ఎంత అంటున్నాడు ఏమని చెప్పాలా ఏమీ దానికేంటి రా విలువ చెప్పండి పోయి ఆ గీతలకు విలువ ఉందా లేదా ఎంత కట్టాలా ఓ వంద రూపాయలన్నా లేదే ఆ గీతలకు విలువ ఉందా లేదు కరెక్ట్గానే చెప్తుండేది గీతలకు విలువ లేదు కరెక్టేనమ్మా ఆ నమాజు కూడా గీత లాంటిది విలువ లేదు కానీ నీ బంగారం విలువ చెప్పేటివి ఆ గీతలే ఆ గీత లేకపోతే నీ విలువ కూడా లేదు అర్థమైందా ఈ నమాజు కూడా నీ నికరాన్ని చెప్తుంది ఏమంటారు దాంట్లో బంగారు భాషలో నీ వాల్యూ నీ వాల్యూ నీ విలువ ఎంత సొక్కం ఇదే విధంగా సోదరులారా లా ఇలా ఇల్లల్లా అంటున్నావే అల్లా నాతో ఏమి కాదు అంతా నీతోనవుతుంది నేను దాసుని అంటున్నావే మరి నువ్వు ఎంతవరకు దాసుడివి నువ్వు అది తెలియాలా కదా అల్లా అందుకే పోయి నమాజు పెట్టింది నమాజ్తో ఏమవుతుంది నమాజ్తో ఏమవుతుంది అంటే సోదరులారా నమాజ్ నా బానిసత్వాన్ని రుజువు చేసుకోవటానికి అల్లా ఇచ్చిన అవకాశం నేను నమాజు చేయడం లేదంటే వీడు నమాజు చేయడం లేదు అది కాదు తప్పిక్కడ నమాజు అల్లా ఆజ్ఞ ఇతను నమా అల్లా యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడు ఇది అసలు పాయింట్ కొన్ని మాటలు మనం అర్థం చేసుకుందాం మన వెంట తీసుకెళ్దాం అందుకు జమ అయ్యాం ఒకటి ఈమాన్ ఈమాన్ అంటే సర్వం అల్లాహ్తోనే అవుతుంది రెండవది నమాజ్ ఈ నమాజ్ ఏది నేను బానిసను ఉంటున్నాను కదా నేను బానిసనడానికి రుజువు చూపుకునేటటువంటి అవకాశమే ఈ నమాజ్ నమాజ్ నమాజ్ లేకపోతే మన బానిసత్వానికి మన లాయిలాహిల్లల్లాకో విలువే లేదు లాయిలాహిల్లాకు విలువే లేదు మూడవది బాగా వినండి విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఒకటి రెండు మూడో మాట బాగా వినండి అదేంటంటే లాయిలాహిల్లా చదివాను అంటే అల్లా నిన్ని నీ బానిస అన్నాను కదా మరి బానిస ఎలా బ్రతకాలా బానిస ఏం చెయ్యాలన్నా కూడా నా యజమానికి ఇది ఇష్టమా అయిష్టమా తెలుసుకోవాలా ఇలా చేస్తే నా యజమాని రాజీ అవుతాడా నా యజమాని రాజీ కాడా నా యజమానిది చెయ్యమన్నాడా చెయ్యొద్దన్నాడా ఈ జ్ఞానం లేకపోతే వాడు అసలు బానిస కానే కాడు బానిస యొక్క మొదటి డ్యూటీ ఏంటంటే యజమాని యొక్క కోరికలను యజమాని ఏం కోరుతున్నాడు అది అర్థం చేసుకోవాలా भाई जरा माइक जरा सही कर दे దాన్నే ఇల్మ్ అంటారు ఇల్మ్ బాగా అర్థం చేసుకోండి ఇది మెయిన్ పాయింట్ ఇది మనకు ఈ సభలో మనం కూర్చున్నాం కదా ఈ సభలో ఈరోజు మనకు ఇది మెయిన్ పాయింట్ అనుకోండి ఏది ఇల్మ్ ఇల్మ్ అనగా నా అల్లా ఏం చెయ్యమన్నాడు ఏం చెయ్యొద్దన్నాడు ఇది తెలుసుకోవటం ప్రతి ముస్లిం యొక్క బాధ్యత ప్రతి బానిస యొక్క బాధ్యత ముస్లిం పదం వద్దు ఇక్కడ ఏం పదం వాడదాం బానిస బానిస యొక్క హక్కు ఏంటంటే యజమాని యొక్క ఇష్ట అయిష్టాలను తెలుసుకొని మసులుకోవడమే బానిస యొక్క బానిసకు అర్థం అది యజమాని ఒకడు కోరుకుంటున్నాడు వీడు ఇష్టం మట్టి చేసు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు బై అంటే మేము బానిసలమా యజమానులమా బానిసనా యజమానినా బానిసకు ఇష్టాలు ఉండవు ఎప్పుడు లేమంటే అప్పుడు లేయాలా ఇప్పుడు పడుకోమంటే అప్పుడు పడుకోవాలా యజమాని ఇష్టానుసారంగా పడుకుంటాడు తెల్లారుజామున చలిగా ఉంది కప్పుకొని పడుకున్నాను అల్లా పిలుస్తున్నాడు హయ్యా అలస్వలా హయ్యాలల్ ఫలా అసలాతు ఖైరు మినన్నో వీడు బానిస ఏం చేయాలా ఆ దుప్పటి పడేసి నా యజమాని పిలిచాడో పరిగెత్తుకెళ్ళాల వాడు బానిస మేమెక్కడ బానిసను యజమానులం ఇష్టం వచ్చినట్టు లేస్తామండి మాకే ఇంకా టీ కాలే ఇంట్లో ఇప్పుడు ఏం చేయాలా ఎనిమిది గంటలకు పోవాల్సింది బయటికి యజమాని వీడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు ఇష్టం వచ్చినప్పుడు లేస్తాడు యజమాని మరి బానిసనా యజమానా మరి మన కలిమ లాయిలా ఇల్లలా ఉందా ఎత్తిపోయిందా చెప్పండి లాయిలా ఇల్లలా ఎత్తిపోతే ఈమానే లేదు మనకు స్వర్గాన్ని తీసుకెళ్లేది లాయిలా ఇల్లల్లా ఈ లాయిలా ఇల్లల్లాయే మోక్ష మోక్ష మంత్రం లాయిలా ఇల్లలా ఒక పదం కాదు ఇది అల్లాకు మన మధ్య ఇది ఒక వాగ్దానం మరి మేమేం చేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు పడుకుంటున్నాం ఇష్టం వచ్చినప్పుడు లేస్తున్నాం మరి బానిసలా అవుతాం మా ఇష్టాలకు తావు లేదు లా చదివిన తర్వాత అలాగే నా ఇష్టం వచ్చినట్టు తింటాను నా ఇష్టం వచ్చినది తాగుతాను నా ఇష్టం యజమాన బానిసనా అయ్యా అల్లా అంటాడు ఇది తినొద్దండి తింటున్నాడు అయ్యా ఇది తాగొద్దు తాగుతున్నాడు ఏం భయ్ మళ్ళీ ఏమంటాడు కా ముసల్మాన్ అంటాడు అంటే జాతి పేరా ముసల్మాన్ బానిస గుణం కలగడం ముసల్మాన్ బానిస గుణం లేదు యజమానిగా ప్రవర్తిస్తున్నాను బై మన తెలుగులో చెప్తారే కట్టు బుట్టు అని బానిసలాగానే ఉండాలా బానిసలాగే నా ఇంట్లో పెళ్ళి జరుగుతుంది పెళ్ళి జరుగుతుంది నా ఇష్టానుసారంగా జరుగుతుందా అల్లా ప్రవక్త వారి ఇష్టానుసారంగా జరుగుతుందో కొంచెం ఆలోచించండి మన ఇళ్ళల్లో పెళ్లి జరుగుతున్నాయా లేదా ఎవరి ఇష్టానుసారంగా అల్లా ఇష్టమేటో ప్రవక్త వారి ఇష్టమేటో అస్సలు తెలియదు అల్లా రాజీ అవుతున్నాడా ప్రవక్త రాజీ అవుతున్నా పక్కన పెట్టండి ఫస్ట్ వచ్చినోళ్ళు సంతోషపడాలా వచ్చిన ఏం చేయాలా సంతోషపడాలా ప్రతి ఒక్కళ్ళు సంతోషపడాలి ఎవ్వడే కానీ అవే ఏంట ఇలా చేశాడో అది రాకూడదు అందులో ఏం చేయాలా అప్పైనా చేయాలా కొంపైనా అమ్ముకోవాలా కానీ వచ్చిన ప్రతోడు కూడా బా ఏం చేశాడు రా హుసేని అనాలా అదే కదా అరే అల్లా రాజీ అవుతున్నాడా కాదా నాయన నువ్వు ఒక బానిసవు నీ యజమాని ఉన్నాడు యజమాని గురించి ఆలోచనే లేదు పెళ్లి చేసేటప్పుడు వీడు ఒక చోట పని చేస్తున్నాడు సౌకార్ని పిలుస్తాడా లేదా ఆ సౌకారి రాగానే నా సౌకారు వచ్చా నా సౌకారు వచ్చా కుర్చీ వేస్తాడు సౌకారి నీళ్లు కావాలన్నా సౌకారి ఏం తింటారు వాడు సౌకారి మరి ఆ సౌకారి ఆయనకు అసలే గుర్తున్నాడు ఆయన పెళ్ళి అయ్యే వరకు ఎంత టెన్షన్ ఉంటుందంటే అల్లా ఏం చెప్పాడు ప్రవక్త ఏ విధానం చూపారు తెలియదు బాయి చూడండి ఒక ముసల్మాన్ బానిసను పుట్టిన పుట్టుండి చచ్చే వరకు మా ఇష్టానుసారంగా బ్రతికే హక్కే లేదు లేదండి నా హక్కు ఉందంటే మీ కలిమ భ్రష్ట్ అయిపోతుంది సత్యం చెప్తున్నాను ఆ కలిమ అల్లా అంగీకరించాడు మాట చెప్పిన తర్వాత మాట మీద ఉంటేనే మీకు చెల్లుబాటు మాట మీద నిలబడకపోతే మీకు సొసైటీలో కూడా విని ఉంటుందా చెప్పండి మాట చెప్పినవాడు మాట మీద నిలబడితే లోకంలో ఎక్కడైనా మనకు విలువ ఉంటుంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే విలువ ఉండదు మరి అల్లాతో చెప్తుంది ఏంటి వాళ్ళ నువ్వు నా యజమాని నేను బానిసను చేసేదేంటి నేనే యజమాని నువ్వు ఎక్కడున్నావు ఇక నా ఇష్టానుసారం చేసుకుంటున్నావు తాగినళ్ళు తాగాల తందాన తందాన జరగాల అన్నీ జరగాల పెళ్ళిళ్ళు అది పెళ్ళి అంటే బ్యాండు మేళాలు మోగాల తైతక్కలేయాలా అప్పుడు పెళ్ళి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఎదురుమళ్ళ పడాలా జాతర జాతర అయిపోతుంది పెళ్ళి అంటే నేను ఒక మాట చెప్తాను అందరికీ తెలిసేవాడిని మిమ్మల్ని ఒక కాజీని కదా ఒకడు వచ్చి అంటారు అయ్యా మంచి ముహూర్తం చెప్పండి అయ్యా దేనికి పెళ్ళికి మంచి ముహూర్తం నాకు అర్థం కాదు ముహూర్తాలు మళ్ళీ ఆడొచ్చాయి మీరంటారు మీరే చెప్తారే ఈరోజు పెట్టుకుని ఈరోజు పెట్టుకుని నేను చెప్తుంటాను అయ్యా మీకు ఎలా వసతుందో అలా పెట్టండి అలా పెట్టండి మనకు ముహూర్తాలే లేవు నేను అడుగుతాను ముహూర్తం ఎందుకండి అంటే వీళ్ళిద్దరు బాగుండాలా ఎవరిద్దరు బాగుండాలా భార్యాభర్తలు బాగుండాలా భార్యాభర్తలు బాగుండాలంటే ఏం చేయాలా భార్య భర్తలు బాగుండాలంటే మన నికా మహాప్రవక్త వారి విధానాన అల్లాకు నచ్చినట్టు ప్రవక్తకు నచ్చినట్టు నికా చేస్తే వీళ్ళిద్దరూ బాగుంటారు మనం చేసేది ఇద్దరి యొక్క సంబంధాలు ప్రాపంచిక పరంగా కానీ పరలోక పరంగా అస్సలు ఆలోచించాం ఎంత ఇస్తాడండి అమ్మాయి చదువుకుందా అబ్బాయి చదువుకున్నాడా ఉద్యోగాలు ఉన్నాయా అరే వాళ్ళలో కొంచెం నమాజ్ ఉందా లేదా ఇళ్లలో దీన్ ఉందా లేదా అలా ఆలోచన వాడు జీవితంలో ప్రవక్త వారి విధానం ఉంటే వాడేం చేస్తాడు మహాప్రవక్త వారు తన భార్యకు ఎంత ప్రేమగా చూసుకున్నాడు వాడు కూడా అంత ప్రేమగా చూసుకుంటాడు వాడి జీవితంలో ప్రవక్త వారి విధానాలే లేవు అంత ఫిరోన్ ఖారూన్ వ్యవహారాలు ఉన్నాయి డబ్బు ఉంటే చాలు పైసలు ఉంటే చాలు అందం ఉంటే చాలు ఆరడుగులు ఉండాలా ఎత్తుండాలా ఎర్రగుండాలా బుర్రగుండాలా చాలు నాయన ఉండాలా కాదనను వద్దనను కానీ వాళ్ళ జీవితంలో దీని కూడా ఉందా లేదా అది ఆలోచించండి అంతేగాని ముహూర్తాలు పెట్టినంత మాత్రం అయ్యేది ఏమీ కాదు ప్రే మహాప్రభుతో తెలిపారు ఉత్తమమైనటువంటి పెళ్ళి ఏదంటే ఖర్చు తక్కువ ఉంటుంది ఆ పెళ్ళి ఉత్తమమైనది మన దగ్గర మంచి బ్రహ్మాండమైన పెళ్ళి ఏదంటే దేంట్లో టపాకాయలు ఎక్కువ కాలుస్తామో అది ఇంకా జీవితంలో సుఖం ఏడుంటుంది అల్లా మరి ప్రవక్త వారి కరుణ దయ అల్లా దయ ఉంటే కదా పెళ్ళి జరుగుతుంది అల్లాకు ఇష్టమా ఇష్టమా కూడా అస్సలు పట్టించుకోలే అల్లా పట్టించుకుంటాడా అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి మెయిన్ ఈ పాయింట్ నేను మాట్లాడుతుండేది ఏ విషయం ఇల్ము గురించి ఇల్మ్ అంటే ఏంటి మా ఇంట్లో ఏ ఏ కార్యం జరిగినా ఏ పని జరిగినా నాకు ఆలోచన ఒకటి ఉండాలా ఏ ఆలోచన నేను చేస్తున్నటువంటి ఈ పని అల్లా ఇష్ట అల్లాకు ఇష్టమా ఆ ఇష్టమా అంత ఆలోచించండి అందుకేం చేయాలో తెలుసా ఏ పని చెయ్యాలన్నా మీ దగ్గరలో ఉండేటటువంటి ఒలమాలతో కొంచెం అడిగే అలవాటు చేసుకోండి అబ్బాయి పుట్టాడు పేరు పెట్టాలా ఒకడు వస్తాడు కొత్త పేరు చెప్పండి హజరత్ ఇంకా ఆలగడలో ఆ పేరు ఉండకూడదు ఇంకా కొత్త పేరు బెంగళూరు ఒక పెద్ద భయం చేసి చెప్పాడు అలాగే అడిగాడంట అలాగే ఆయన అడిగాడంట కొత్త పేరు హజరత్ అంటే ఏకే ఫార్టీ సెవెన్ పెట్టమన్నాడంట ఇది కొత్త పేరు ఎవడు పెట్టాడు నువ్వు ఇది అర్థమైందా ఇలా పెట్టున్నాయన పేరు అరే పేరు మెత్తగా ఉండాలంటారు సోదరులారా బాబు పుట్టాడు ఏం పేరు పెట్టాలా నేను చూస్తుంటాను ఏ పేర్లలో కొంచెం మోడల్ అంటే కొత్తదనం ఉంటుందో ఆ వైపు ఆకర్షిస్తారు ఈ పేరు పెడదాంలేండి అంటారు కొంచెం మోడల్గా ఉండాలా పేరు కొంచెం కొత్తదనంగా ఉండాలా మోడల్ వెతకండి కొత్తదనం వెతకండి కానీ మంచి అర్థం వెతకండి దాంట్లో అంటే అబ్బాయి పుట్టాడంటే ఏం చేయాలా పుట్టగానే ఫాస్ట్ మనం వాడి చెవులలో వేయాలా ఒరే నువ్వు బానిసరా అల్లాకో భూమి మీద వచ్చావురా బాబు నీ ఇష్టానుసారంగా బ్రతికే అవకాశం లేదురా నాయన భూమి మీద ఎవడు చెప్పినట్టు బ్రతకాలా అల్లా చెప్పినట్టు బ్రతకాల అల్లా గొప్ప ఇంత ప్రపంచంలో రకరకాల రంగులు ఉన్నాయి శక్తులు ఉన్నాయి వీడు గొప్ప అనుకునే నువ్వు అల్లా గొప్ప చెప్పండి చెవులో అవ్వాహు అక్బర్ అవ్వాహు అక్బర్ ఏ గొప్పతనం చెప్తారు చెవులలో మొదట అల్లా గొప్పతనం చెప్పాలా అది బెటరు పేరు పెట్టాలా పాలు తాపాలంటారు కొందరైతే అందంగా పాలు కూడా పట్టరు అలా లేదు మనకు బాబు పుట్టగానే ఫస్ట్ మనం మంచి అజా ఇఖామత్ చెప్పాల ఆ తర్వాత మీరు ఏడు రోజుల లోపల పేరు ఎప్పుడన్నా మనం పెట్టుకోవచ్చు ఇంట్లో పెళ్ళి జరిగినా ఏ కార్యం జరిగినా ఏ పని ఇంట్లో జరుగుతున్నా మీరేం చేయాలా ఫస్ట్ మీ దగ్గరున్నటువంటి మంచి ఒలమాలతో వీలైతే సంవత్సరం అల్లా మార్గన వెళ్ళొచ్చిన ఒలమాలు ఉంటారు కదా వాళ్ళతో అడగండి అయ్యా ఈ పని ఎలా చేయాలా ఈ అంగడి నేను పెట్టొచ్చా ఈ వ్యాపారం నేను పెట్టొచ్చా ఈ వ్యాపారం ఇస్లాంలో దానికి అల్లా ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఈ పని చేస్తున్నాను ఈ పని గురించి అల్లా ఆజ్ఞ ఏంటి ప్రవక్త వారి విధానం ఏంటి రెండో విషయం బాగా గుర్తుపెట్టుకోండి మూడో పాయింట్లోనే ఒకటేంటంటే జికర్ అంట ఇల్మ తర్వాత జికర్ దీని అర్థం ఏంటి నేనేం చేస్తున్నా నేను ఎక్కడున్నా నా అల్లా గమనిస్తున్నాడు మనసులో ఆ కొంచెం ఆ ఒక్క మాట ఆ ఒక్క పాయింట్ మనసులో ఉంటే మీరు ఎక్కడెళ్ళినా ఏ తప్పు చేయలేరు ఇక ఏ తప్పు చేయలేరు ఎవరే కానీ ఏ తప్పు చేయలేరు మనసులో ఏమున్నప్పుడు అల్లా నన్ను చూస్తున్నాడు తప్పు చేసే అవకాశం దొరికినా తప్పు చేయడు తప్పు చేసే అవకాశం దొరికినా తప్పు చేయడు మనసులో ఎవడుంటే అల్లా చూస్తున్నాడన్నటువంటి ధ్యాస దాన్ని అసలు జికర్ అంటారు జికర్ అంటే మనం సుభానల్లా అల్హమ్దుల్లా లా ఇలాహ ఇల్లల్లా అల్లాహ్ అక్బర్ కరెక్టే ఆ జికర్ ఎందుకయ్యా అంటే ఆ జికర్ చేస్తూ చేస్తూ నిత్యం నన్ను అల్లా గమనిస్తున్నాడన్నటువంటి ధ్యాస రావటానికే ఈ జికర్ బై ఆ ధ్యాస ఆ స్థాయి రావాలంటే మనకు చెప్పిన పెద్దవాళ్ళు సుబహానల్లా అల్హందుల్లా లాయిలాహ అల్లాహ్ అక్బర్ ఈ జికర్ బాగా చేస్తూ ఉండాలి ఉదయం ఒక వంద మార్లు సాయంత్రం ఒక వంద మార్లు మనం జికర్ చేసే అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే ఈ నాలుక అల్లా యొక్క జికర్కు అలవాటు పడుతుందో ఖచ్చితంగా మెల్లమెల్లంగానైనా మనసు మీద అల్లా యొక్క గొప్పతనం అల్లా యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది పెద్దలు అంటారు ఈ జికర్ చేయకపోతే ఈ జికర్ చేయకపోతే మనసు మసకబారిపోతుందంట మనసు మసకబారిపోతుంది అద్దం మసకబారిపోతే అటు ఏముందో తెలియనే తెలియదు ఇలాగే జికర్ లేకపోవటం వల్ల మనసు అంధాకారంలోకి అంధాకారంలో అయిపోతుంది మనకు ఏమీ అర్థం కాదు ఇంకో విషయం हाँ जी, बुला जा आ जाओ ఈ జికర్ వల్ల మన మనసు పెద్దవాళ్ళు అంటారు తుడిచిన బట్టతో అద్దం మీద మనం తుడిచిన బట్ట ఉమ్, నీ తడిచిన బట్ట తుడి త- తడిచిన బట్టతో అద్దం మీద తిప్పామంటే అద్దం ఎంత క్లియర్ అవుతుందో మనసు కూడా అలా ఉంటుంది అప్పుడు చిన్న పెద్ద గౌరవం ఒరే నాన్న అమ్మ నాన్న హక్కేంటి అమ్మ హక్కేంటి అన్న అంటే ఎవరు చెల్లి అంటే ఎవరు ఇవల్ల మనకు అర్థమవుతాయి ఇవల్ల అర్థమవుతాయి మంచిగా జీవించే వాళ్ళం అవుతాం మనసులో మసగదనం ఉంది ఏం అర్థం కాదు ఎవళ్లతో ఎలా ప్రవర్తించాలో అర్థం కాదు అది తెలియకే కాబట్టి మనం కనీసం మన పిల్లలకు అల్లా మార్గాన పంపుతూ ఉంటే మెల్లగా సాలుకొస్తారు అల్లా మార్గాన మనం పంపకపోతే వాళ్ళకేం అర్థం కాదు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం ఏడుస్తూ ఉండాలి ఎందుకంటే మనం అల్లా గురించి వాళ్ళకు చెప్పాలా అల్లా గొప్పతనం వాళ్ళకు అర్థం కాలే కాబట్టి వాళ్ళకు మా పెద్దతనం మనం ఏంటో వాళ్ళకు అర్థం కాదు